మీరు ద్విజ ద్విజబంధు అని వర్డ్ ఉండొచ్చు ఒక ద్విజ బ్రాహ్మణ గుణాల నుంచి పడిపోయిన వాడిని ద్విజ బంధు అంట అనేస్తారు అట్లే క్షత్రబంధు అంటే క్షత్రియ గుణాల నుంచి పడినవాడని చెప్పేసి క్షత్రియులకు ఒక పద్ధతి ఉన్నాయి ఒక క్షత్రియుడు అంటే ఎట్లా ఉండాలా ఏ విధంగా రాజ్యం పరిపాలన చేయాలా పౌరులను ఎట్లా చూడాలా సిటిజన్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి వాళ్ళకు ఒక నియమం అనేది ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి అయితే ఆ ఒక నియమములు వాళ్ళు లేనప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ ఒక గుణాల నుంచి పడిపోయినవాడు అట్లా ఈ విశ్వవదన్ ఒక కొడుకు శత్రుబంధు అని ఆయన ఆయన ఈ క్షత్రియ గుణాల నుంచి దూరంగా ఉన్నాడు అందువల్ల ఆయన దగ్గర ఏ క్షత్రియ గుణమే లేకుండా ఉండే ఇంకా ఆయన తప్పు పనులే చేస్తూ ఉన్నాడు ఎప్పుడు కూర ఆయన ఒక చెడు అలవాటుని వదలలేదు ఊరికేనే షికారి అని చెప్పుకునేసి జంతువుల్ని చంపడము పౌరులకు ఇబ్బంది పెట్టడము రకరకాలమైన రాజకీయ తన ఒక గర్వంతో చాలామంది ఆయన ఒక పౌరుల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు వాళ్ళ సిటిజన్స్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అప్పుడు వాళ్ళంతా కలిపి ఏం చేసినారంటే ఆయన రాజ్యం నుంచి బహిష్కారం చేసినారు రాజ్యం నుంచి బహిష్కారం చేసి ఆయన బయట ఉన్నాడప్పుడు అడవికి వెళ్ళినాడు అడవిలో తన ఒక జీవితాన్ని గడుపుతున్నాడు ఇంకా అక్కడ ఎంత పెద్ద రాజు ఉండేవాడు తన జీవితము అడవిలు గడిపే విధంగా అయిపోయింది తన ఒక చెడు అలవాట్ల వల్ల ఈ విధంగా జీవితము గడిచిపోతూ ఉంటే అక్కడ ఏదో చేస్తూ ఉన్నాడు అక్కడ ఒక్కసారి సాధు వస్తాడు ఒక సాధు వచ్చిన వస్తా ఆ దారిలో వస్తూ ఉన్నాడు ఆ దారిలో సాధు వస్తూ ఉంటే అక్కడ ఒక కోనేరు ఉంటుంది ఈ సాధుకు నీళ్ళు తాగాలనే దాహము అక్కడ దిగుతాడు దిగేసి ఆ నీళ్ళు తాగడానికి ఆ కొనేరు కడకు దిగుతా ఉంటే అటే కాలు జారి పెడతాడు కాలు జారి పడతాడు ఈయనకి శత్రుబంధుకు శత్రుబంధు చూస్తూ ఉంటాడు శత్రుబంధు చూస్తూ ఉంటే ఆయనకు ఇది అనిపించింది బాధ అనిపించింది ఏమీ సాధుపోయిన గౌరవం అని కాదు ఏదో తన గీతంతో వచ్చాడు తక్క దూకేసినాడు ఆ సాధుని పైకి తీసుకుని వచ్చినాడు మామూలుగా అంటారు మన ఊరిదొక్క శ్మశానానికి బయట ఊరు ఒక కోనేరుకి ఎప్పుడు భయపడాలని చెప్పేసి మన ఊరు ఒక కోనేరుకును బయట ఊరు శ్మశానానికి భయపడకూడదంటారు మన ఊరు ఒక కోనేరు మనకు తెలిసి ఎంత లోతుంది ఎక్కడ స్నానం చేసుకోవచ్చు ఎక్కడ డేంజరస్ ఉంది మనకు ధైర్యంగా మనము స్నానం చేస్తాం మనకు ఐడియా ఉంటాయి ఆ కోనేరులు ఎక్కడెక్కడ లోపల లోతున్నాయని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటాయి అట్లా బయట శ్మశానానికి భయపడకూడదు అంటారు బయట శ్మశానం మనకు భయం ఉండదు మీరు కాశీకి అంత పోతే ఎప్పుడన్నా ఆ సత్య సత్య హరిశ్చంద్ర ఘాట్ కాడ హరిశ ఎప్పుడు ఏదో ఒకటే చేస్తూనే ఉంటారు కాలుస్తూనే ఉంటారు జనకులు వచ్చే భక్తులు యాత్రికులు ఏదో పండగ చూసినట్లు చూస్తూ ఉంటారు ఏదో క్యూ లాగా వస్తూ ఉంటుంది ఒక్కొక్కటే ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి భయం ఉండదు ఎవరేమో వచ్చి కాలుస్తా పోతా ఉన్నారు భయం ఉండదు అది చూస్తా కూర్చుంటాం అదే మన ఊరు శ్మశానం అయితే భయపడతాం ఆడిపోతే తెలిసిన వాడు ఉంటాడో ఏముంటాడో ఏమో మన పట్టుకుంటాడో ఏమని భయం ఉంటుంది ఎంత అవసరం అంతే మనం అక్కడ స్పెండ్ చేస్తాం అవసరం లేని టైం తక్కువ వచ్చేస్తాం అక్కడి నుంచి అందువల్ల ఇది బయట ఊరిది కోనేరంటే అక్కడ దిగినప్పుడు కొద్దిగా అడగల స్వామి ఇక్కడ లోతుందా ఏం కథ అని అడగల ఏం అడగకుండా దిగినాడు పడినాడు తర్వాత ఈ క్షత్రబంధు ఆయన తీసుకుని వచ్చేసి పైన ఆయన కొద్దిగా రిలాక్స్ అంతా చేపించి కొద్దిగా తినడానికి పండ్లు అంత తెచ్చినాడు శత్రుబంధుకు ఏదో ఒక విధంగా సహాయం పడాలని చెప్పేసి సాధుకు సహజమైన గుణం సాయం పడేది భక్తులకు వాళ్ళు ఎటువంటి చెడ్డోళ్ళైనా కానీ వాళ్ళొక గుణము సాధులొక వాళ్ళ వాళ్ళ గుణాన్ని వదలరు వాళ్ళు భక్తులకు ఏ ప్రతి ఒక్కరికి సహాయం పడుతూ ఉంటారు హరినామం గురించి ఉపదేశం చేస్తూ ఉన్నాడు అట్లా ఈయన ఇంకా హరినామం గురించి చాలా చెప్పినాడు ఆయనకు అక్షత్ర బంధుకి ఈ సాధు తనను కొద్దిగా రక్షించినాడు కాబట్టి ఒక కృతజ్ఞత భావంతో ఈయన కూడా హరినామం జపం చేస్తే భగవద్ధామకు పోవచ్చు కదా అని చెప్పేసి ఒక మంచి ఆశతోటి ఆయన చెప్పినట్టే నీవు నన్న నీవు రోజుకు హరినామం జపం చేయాలా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నీవు హరినామం జపం చేయాలా నీకు దీనివల్ల చాలా మంచి జరుగుతాయని చెప్పేసి అట్లా హరినామము చాలా పెద్ద పెద్ద మంత్రులంతా చెప్పి చూస్తున్నాడు కానీ ఆయనకు ఒక్కటి ఎక్కట్లే పెద్ద పెద్ద మంత్రులు ఎక్కలేదు చిన్న చిన్న హరి యొక్క శ్రీహరి నామం చిన్న చిన్నది గోవింద గోవింద చెప్పమన్నాడు అట్లా అది కూడా చాలా చెప్తే కూడా ఆయన అన్నాడు నాకు ఏమి ఎక్కట్లేదు స్వామి మీరు చెప్పేది ఎక్కటే ఎక్కట్లేదు చెప్పడానికి రాదా అట్లా ఎంత చెప్తా అన్నాడు అయితే ఆయన అన్నాడు సరే ఇదేమి పెద్ద మంత్రం కాదు ఇదేమి పేజీలు పేజీలు ఏం లేవు నాన్న చిన్న చిన్నది మాధవ కేశవ గోవింద ఇట్లా ఈ మూడు అక్షరాలు కలిసిన కొన్ని మంత్రాలు ఆయనకు చెప్పినాడు ఆయనకు చెప్పమంటే ఆయనకు చెప్పడానికి రాలే కనీసము ఆ చెయ్యి అనగాని రాయడానికి వస్తుంది అని చెప్పి అక్కడ ఉండే మట్టిలతో మట్టిల పైన ఆయనకైతే గోవింద ఇట్లా రాయాలా గోవింద అని కేశవ మాధవ అట్లా ఒక్కొక్కటే నేర్పిస్తూ ఉన్నాడు తర్వాత ఆయన అట్లే అంత కష్టం ఉంటుంది మనకు అర్థం కాదు భగవంతుని కృప వల్ల ప్రభుపాద కృప వల్ల చైతన్య మా కృప వల్ల మనము చాలా సులభంగా జపం చేస్తాము కానీ కొన్ని ఊరు వాళ్ళకి చూడండి ఆరోగ్య మంత్రం చెప్పడానికి పలకడానికి రాదు కష్టం అనిపిస్తాయి వాళ్ళకి మనకు భగవంతుని కృప వల్ల మనకి ఏం అర్థం కాదు దీంట్లో ఈ దీంట్లో ఏం కష్టం ఉంది అనిపిస్తాయి కానీ కొన్ని ఊరు వాళ్ళని జపం చేయమని చెప్తే వాళ్ళకి అది కష్టం అనిపిస్తాయి ఎట్లా పది నేను చేసేదని కొన్నిసారి నోరే తిరగదు కొంచెం మందికి అయితే అంత కష్టపడతారు అట్లా ఆయన అన్నాడు సరే ఈ గోవింద గోవింద అని రాసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాడు అంతే ఎప్పుడు కూడా గోవింద గోవింద గోవింద గోవింద అని రాస్తా పోతా ఉన్నాడు అట్లా రాస్తా పోతా రాస్తా పోతా ఆయనకు ఆయనలో ఒక మార్పు కలిగింది ఫస్ట్ ఆ పాపం వల్ల అర్థం కాలేదు కానీ ఏదో ఇక సాధుకు ఒక సేవ చేసిన వల్ల ఆయనకు ఒక సుకృత అనేది వచ్చింది ఆ సుకృత కొద్దిగా వచ్చిన వల్ల ఆయనకు ఆ నామం పట్ల శ్రద్ధ కలిగింది సాధు ఒక అనుగ్రహం వల్ల గురువు ఒక అనుగ్రహం వల్ల దాన్ని రాసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాడు రాసి రాసి రాసి తర్వాత పలకడానికి తర్వాత అట్లే జపం చేస్తూ ఉన్నాడు సో కలియుగం కాబట్టి ఆయన మంచిగా అట్లా జపించుకున్నాడు జపించుకో కలియుగం ఒక ఇది వచ్చేసి హరినామ సంకీర్తన కలియుగంలో వేరేదంతా మనకు ధ్యానం చేయలేము కదా మనం ఒక ఐదు నిమిషం కూర్చోలేము ఎంత కష్టం అనిపిస్తాయి ఏదో ఒకటి మనకు వద్దంటే కూడా పక్క ఇంటివాడు ఏదో సినిమా పాటలు పెట్టి ఉంటాడు మనం ఇంత చెవులు ఇన్ని భక్తి గీతలు విన్నా కానీ ఆ కొద్దిగా సినిమా పాట పోతే ఎప్పుడో చూసిన సినిమాలు అట్లే పిక్చర్ తోటి అట్లే ముందుకు వస్తాయి మనకు మన భక్తి చేయాలంటే ఎన్ని ఆతంకాలు ఉంటాయి రకరకాల ఆతంకాలు ఉంటాయి సో అట్లా మైండ్ ధ్యానం అనేది ఈ కలియుగంలో అసాధ్యం ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మన మైండ్ అవతలివతలకు పోతాయి ఇబ్బంది కలుగుతాయి మనము జపం చేయలేకపోతాం అట్లా ఒక యజ్ఞయాగాలు అస్సలు చేయలేము కలియుగంలో ఎక్కడ ప్యూర్ అయిన ఒక ఇది దొరకదు నెయ్యి దొరకదు భగవంతుడికి యజ్ఞాలకు వాడడానికి మంచి శ్రద్ధ కలిగిన సాధులు కానీ లేకుండా ఆ పురోహిత వర్గం కానీ కరెక్ట్ తన జీవితం గడిపిన పురోహిత వర్గం దొరకడము చాలా కష్టం కొంచెంమంది కొన్ని చోట్ల భాగ్యవంతులకు దొరుకుతారు కానీ కానీ అన్ని చోట్ల ఈ కలియుగంలోకి యజ్ఞం చేయడం అంటే పెద్ద కష్టమైన పని అంత మంచి శుద్ధమైన ఒక ఇదే దొరకదు ఒక నూనె కానీ ఒక నెయ్యి కానీ దొరకడం కష్టంగా ఉంటాయి యజ్ఞాచరణలో చేయలేము ధ్యానం చేయలేము స్నానము దాంట్లో నిష్ట ఇదంతా చేయాలంటే కలియుగంలో చాలా కష్టం ఎన్ని రకాల మనస్సుకి ఇబ్బంది పెట్టే సాధనలు ఉందంటే మనం ఆశ్చర్యపోతాం భగవంతుని దూరం చేయడానికే ఇదంతా వచ్చిందా అనిపిస్తుంది అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి మనని దేవుడి నుంచి దూరం చేసుకోవడానికి ఎంత మనం చూస్తాం కదా ఒక్కొక్క మాల ఒక చేతులు పట్టుకొని ఏదో ఒకటి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఫోన్ పట్టుకుంటే మళ్ళీ తిరిగి ఆ మాల పట్టుకోవాలంటే మళ్ళీ ఎంతసేపు పడుతుందో చెప్పలేము ఒక్కొక్కసారి పొద్దున పొద్దున జపం చేసుకునేసి ఏదో ఒక మధ్యలో ఇబ్బంది వచ్చేసి ఫోన్ అంటే ఇది చాండింగ్ బ్యాగ్ అక్కడ సైడ్లో పెట్టుంటాము మళ్ళీ పనుకున్నప్పుడు చూస్తాము ఇంకా చాండింగ్ కాలేదే అరే ఇంకా మాలలు ఉన్నాయని అనిపిస్తాయి అప్పటి వరకు మనకు అసలు గుర్తు కూడా రాదు నా ఛార్జింగ్ బ్యాగులు చెయ్యి ఎప్పుడు తీసినా మాల్ అప్పుడు చాణింగ్ అయింది యాక్చువల్లీ కాలేదా గుర్తు కూడా రాదు అప్పుడు పొద్దున వదిలేసిన బ్యాగ్ని మళ్ళీ నైట్ ఎన్నో ఎనిమిది గంటలు గుర్తుకొస్తాయి అదే చాణింగ్ కాకుండా అక్కడ పెట్టినానని అని చెప్పేసి మనం అయితే చాణింగ్ అంత అయినట్ల మర్చిపోయి ఉంటాము అబ్బా అయిపోయింది పదహారు మాల చూస్తే మళ్ళీ ఒక నాలుగు మాల మూడు మాల పెండింగ్ ఉంటాయి ఒకసారి చేయి తీసిన వల్ల ఒకసారి ఏదో న్యూస్ పేపర్ వాడు వచ్చినాడు ఏదో పాలు వాడు వచ్చినాడు అని చెప్పేసి కొన్నిసారి బయటకి ఎవరో పక్కింటికి ఎవరు వచ్చినాక మనం చూసే పనులు ఉంటాయి కదా అటు ఇటు చూసుకునేసి మనము అసలు మర్చిపోతాం హోలీ నేమ్ అనేది కొద్దిగా మనం శ్రద్ధ వదిలేసినా కానీ మళ్ళీ అది మన పక్క రాదు మళ్ళీ మనకు రావాలంటే కొద్దిగాన దానికి దానికనేది ఒక శ్రద్ధ మనము ఇయ్యలేసిందే ఆ శ్రద్ధ చూపిస్తేనే అది మన దగ్గరకు వస్తాయి మనం పూర్తిగా రోజంతా వాట్సాప్లో ఫేస్బుక్లో తర్వాత ఇంకేం ట్విట్టర్ ఇంకా అది ఇదని చెప్పేసి పన్నెండు గంటల వరకు దాంతో ఆడుకొని ఆడుకొనేసి పొద్దున నేను జపం పవిత్రంగా జపం చేస్తామంటే కుదరదు ఎందుకంటే మనకు టైం దొరికినప్పుడు అటువంటి మనకుండే ఆ నామాల పట్ల మనకి ఇంకా శ్రద్ధ కలిగించే కొన్ని విషయాలు మనం తెలుసుకునేది వదిలేసి మనము ఒక్క వేరే వేరే మార్గాలు పోయినప్పుడు మనకు అది నామ మన పైన మన దగ్గరకు రాదు సరే నీవు వాళ్ళకి అంతా నువ్వు టైం స్పెండ్ చేస్తే సరే నీ టైం అట్లే స్పెండ్ చేసుకో నువ్వు నన్ను శ్రద్ధతో పిలిస్తే కదా మన దగ్గర కదా వచ్చేది మనం ఎవరైనా గెస్ట్ని మనం పిలిపించుకొనేసి ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి మన ఇంటికి దగ్గర ఎంటర్ అయినప్పుడు మనం మన పాటకు వేరే ఒక బిజీలు ఉండిపోండి ఉంటే వాడు ఆనందపడతాడా అరే మనం రమ్మన్నాడు తర్వాత మనం వచ్చిన తర్వాత ఏదో ఈయన ఏదో ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆయన ఏదో ఆ పని చేస్తున్నాడు అసలు వచ్చిందని ఒక పలకరించాలి కదా ఏం చేయకుండా వీళ్ళు వీళ్ళు ఒక బిజీలు ఉండిపోయినారు నన్ను మర్చిపోయినారంటే మళ్ళీ ఆ గెస్ట్ మళ్ళీ సెకండ్ డే పిలిచినప్పుడు రాడు అరే మీరు మీరు బిజీగా ఉంటారు మీ ఇంటికి వస్తే మీకు నాతో పలకరించడానికి ఐదు నిమిషాలు టైం కూడా లేదు నేను ఎందుకు రావాలా అట్లా అంటారు తప్పకుండా అట్లనే అంటారు అట్లా మనం భగవంతుడు కావాలా ఈ భౌతిక ప్రపంచం వద్దు అని డిసైడ్ చేస్తాము ఫస్ట్కి ఇంకా మనం ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భౌతిక బాధలు పడి రకరకాల ప్రాబ్లం తోటి ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థిని భగవంతుడు చెప్పినట్ల బాధలతోటి కొంచెంమంది కృష్ణుడి దగ్గరికి వెళ్తారు ఇంకేదో సంపదం అర్థార్థి సంపదం కావాలని కోరుకొని కొంచెంమంది కృష్ణుడితో కృష్ణుడి దగ్గరికి వస్తారు తర్వాత జ్ఞానంతో భగవంతుడే అన్నిటికీ మూల కారణం అని తెలుసుకుని ఆయనకి శరణ్ రాదమని చెప్పేసి కొంచెమంది అట్లు వస్తారు తర్వాత కొంచెమంది తెలుసుకోవాలని చెప్పేసి ఆశతోటి వస్తారు అట్లా ఏదో విధంగా వీళ్ళంతా భగవంతుడు సుకృతిన అన్నాడు వీళ్ళంతా మంచివాళ్ళే అని చెప్పి భగవంతుడు ప్రూఫ్ చేసుకున్నాడు వీళ్ళు మంచివాళ్ళే ఎందుకంటే నా దగ్గరికి వచ్చినారు కదా ఏదో ఒక రీజన్ పెట్టుకున్నాను కానీ నా దగ్గరికి వచ్చినారు కాబట్టి వీళ్ళు మంచివాళ్ళే ఎందుకంటే వాడేమో బా ఎందుకు ఇంత తన జీవితం కష్టం వచ్చినప్పుడు అయినా తాగి తన బాధలు మర్చిపోతానని ఆ రూట్కు పోలేదు లేకుంటే డబ్బులు కావాలని చెప్పేసి దొంగతన మార్గానికి పోలేదు కూడా డబ్బులు దొంగలించే మార్గానికి పోలేదు అట్లా ఆ సందర్భంలో కూడా నన్ను ఆశ్రయించినారు కాబట్టి భగవంతుడు వాళ్ళకు శ్రద్ధ అనేది వాళ్ళ వాళ్ళ దగ్గర రావాలనుకుంటాడు ఏదో అట్లా మనం కొన్ని సందర్భంలో ఏదో ఒక భగవంతుడి అనుగ్రహం వల్ల గురు సాధు శాస్త్ర వైష్ణవుల ఒక కృప వల్ల మనం ఈ మార్గానికి వస్తాము కానీ రోజు చేస్తే చేస్తే కొన్నిసారి ఏమవుతుంది కొద్దిగా నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది అంటే మనం కావాలని నిర్లక్ష్యం చేయట్లేదు ఇది మనం అసలు ఇది ఇది మనల్ని తీసుకుని పోవడం టైంకు ఇది మనకు హెల్ప్ అవుతుందనే ఒక శ్రద్ధ అనేది పోతాయి ఏదో అది ఒక మెకానికల్గా చేస్తూ ఉంటాం అది మనం దానిపైన సీరియస్నెస్ తీసుకోము అది ఇంత అరే ఇది మనకు నిజంగా సహాయపడేది కదా ఇది కదా మనం రక్షించేది రా చివరి టైంకు అది మనకు ఉండదు మనము అట్లా నిర్లక్ష్యం చేసినప్పుడు సేమ్ ఇదేమవుతుంది మనం ఒక గెస్ట్ని పిలిపించుకునేసి రమ్మని చెప్పేసి వాడిని ఒక పట్టించుకోకుండా వదిలితే ఎట్లుంటుందో అట్లా హరినామము మనము కావాలని చెప్పేసి రిసీవ్ చేసుకుంటాం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత దానిపైన కొద్దిగా నిర్లక్ష్యం చూపించినప్పుడు అది మన నుంచి దూరం అవుతుంది అప్పుడు మనము ముఖ్యంగా మనము ఎటువంటి పరిస్థితులు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసుకోవడానికి లేదు ఎప్పుడు దానిపైన మంచి శ్రద్ధ ఉండాలి ప్రతిరోజు ప్రతిరోజు మనకు అన్నం ప్లేట్ వస్తుంది ఎంత శ్రద్ధతోటి తింటాం అదే అన్నము అదే పప్పు అదే మసాలాలు సేమ్గా ఉంటాయి కానీ ప్రతిసారి ఎంత ఉత్సాహం అది కూడా ఈ నిర్జల దశ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎంత ఉత్సాహంగా తీసుకుంటాం ఒక్కొక్క నీళ్ళు కూడా ఒక్కొక్క చుక్క నీళ్ళు కూడా మనం రుచిని అనుభవిస్తాం కదా నిర్జల ఏకాదశి నిన్న నిర్జల దశ అయింది అబ్బా ఈరోజు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలంటే దాంట్లో ఎంత ఆనందం వస్తుంది అరే రసం అవమప్సు ఆ కృష్ణుడు చెప్పిన మాట గుర్తుకొస్తుంది అరే నీళ్ళు రుచి ఉంది అని చెప్పేసి అదే మీరు ఆ గంగలు పోయి అంతసేపు స్నానం చేసుకున్న వాళ్ళకి మిని వాళ్ళు బయటకు వచ్చిన ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి పిచ్చర్ ఇంతసేపు నేను గంగ నీళ్ళు స్నానం చేసుకున్న నాకెందుకు ఈ నీళ్ళు అనుకుంటాడు వానికి అక్కడ అక్కడ విలువ తెలియదు అదే నిన్న మిని ఎవరైనా గోవర్ధన పరిక్రమ చేసి ప్రదక్షిణలంతా చేసి ఈరోజు పొద్దున వాడు ఆడ ఆరున్నరకు ఏకాదశి ఇది బ్రేకింగ్ టైం ద్వాదశి అని చెప్తే వాడు ఎట్లా ఉంటాడు ఎంత ఉత్సాహంగా ఆ నీళ్ళని చూసి వాడికి అమృతంలాగా అనిపిస్తాయి అట్లా జీవి తాను ఈ ప్రపంచంలో బాగా బాధలు పడి ఇంక ఈ ప్రపంచం వద్దనుకునేవాడికి హరిమం చూస్తే అట్లా ఉండాలి ఇప్పుడు మనం ప్రతిక్షణం ఆ విధంగా ఉండాల ఇది నాది చివరి టైము ఇప్పుడు చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది చెప్పలేమని చెప్పచ్చు చాణక్య పండిత్ చెప్తాడు ఎట్లా ఒక ఆధ్యాత్మిక పురోగతిని తర్వాత ఈ భౌతిక పురోగతికి ముఖ్యమైన రెండు కారణం చెప్తాడు ఎవరైనా వ్యక్తి భౌతికంగా బాగా వెత పైకి రావాలనుకుంటే ఆ వ్యక్తి ఏమనుకోవాలంటే చావే లేదని కష్టపడాలి మనకి ఎందుకు ఎక్కడ మనం డ్రా మనకు ఇదైపోతాం మనం డ్రాబ్యాక్ అయిపోతాము అరే మనం ఎంత సంపాదించినా కానీ ఒక్కరోజు ఈ ధనం వదిలేసిపోవాలా ఎంత కష్టపడి కట్టినా కానీ ఈ ఇల్లు మనం వదిలేసిపోవాలా ఎంత ప్రేమించినా కానీ మన బంధువుల్ని మిత్రుల్ని ఒకరోజు వదిలేసిపోవాలా అట్లా మనకు ఒక మైండ్లో అనిపిస్తాయి దీన్ని ఎంత తెలుసుకొని కూడా ఎంత ఇది చేసినా కానీ ఇది ఎంత ప్రేమించినా ఎంత దాచిపెట్టినా ఎంత కష్టపెట్టినా ఈ జీవితము శాశ్వతమైనది కాదు ఇది అశాశ్వతమైనది ఇది ఒకరోజు వదిలేసిపోవాలా అప్పుడు మనకు దానిపైన ఇంకా శ్రద్ధ రాదు వీళ్ళు భార్య బిడ్డ నాతోటి ఒక వెయ్యి సంవత్సరాలు ఎక్కడ ఉండిపోతాం ఈ ఇల్లు మనకే చనిపోయిన తర్వాత కూడా మనకే వస్తుంది మళ్ళీ కూడా ఏమవుతుందో అక్కడ నుంచి తీసుకుని పోయి మళ్ళీ ఇదిలే వదిలేసి ఇక్కడ బతుకు కొన్ని వాళ్ళని వదిలేస్తున్నాడు ఆ విధంగా ఉంటే మనం ఏమనుకుంటాం మనకు ఒక చావే లేదని అనుకోండి అబ్బా మనిషి ఆశకు ఎండి ఉంటుందా ఏమేమి ఉంటాడు ఏమేమి పెట్టుకుని ఉంటాడు చస్తున్నామనే కొద్ది భయంతో కదా మనిషి కొద్దిగా భయపడుతుంది మనం చస్తున్నామే ఇదంతా వేస్ట్ అయిపోతే ఊరికే కష్టపడింది దీనికి వాల్యూ లేకుండా పోతే అని చెప్పి ఒక విషయం మనని ఆపేస్తుంది అక్కడికక్కడ కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఉంది ఆయన ఇంతకు ముందు ఎంతోమంది ఇక్కడికి వచ్చినారు ఇలాంటి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినారు కానీ పోయేప్పుడు అన్నీ వదిలేసిపోయినారని చెప్పేసి అంటే వాళ్ళు మనకు ఒక ఐడియా వస్తాయి ఇది వదిలేసి పోయేదని చెప్పేసి కానీ చాణక్య పడుతుంటాడు నీకు లౌకికంగా చిన్న పురోగతిని చెందాలంటే అసలు చావే లేదని కష్టపడాలా చావు లేదంటే ఎట్లా అనుకుంటాము అప్ప ఇది సంపాదించిందా నాకే ఎన్ని వేల సంవత్సరాలు పోయినా కానీ ఇది నా దగ్గర ఉంటాయి నేను బాగా దీన్ని అనుభవించవచ్చని హార్డ్ వర్క్ చేసి చేసి చేసి సంపాదిస్తాం అదే నెక్స్ట్ సెకండ్లో చావు వస్తుందంటే ఏమనుకుంటాం అబ్బా ఏంది మనం దీనిపైన ఆసక్తి రాదు ఇంకా డాక్టర్ ఇంకా బతకడు అని చెప్తే మనకేమైనా మన ఇల్లు మన సంపద పైన ఏమైనా ఆసక్తి వస్తుందా ఇంకా దీన్ని ఏం చేసేది మనకి ఏ అవసరం లేదు ఇంకా ఓన్లీ చావుకు భయపడి ఉంటాం మరి దీన్ని ఏం చే మనం తప్పించుకునేది ఎట్లా ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏమే అని తెలివి ఉండేవాళ్ళు చూడండి పరీక్షిత్ మహారాజు తెలుసుకున్నాడు ఏడు రోజుల లోపల చావు వస్తుంది రాని ఏముంది హరినామం ఉంది నిన్న తిరుమంగేళవారు మొన్న మనము చెప్పినట్ల ఏమైంది ఏ నాన్న భగవంతుడు అన్నట్టు ఏం ఎందుకు భయపడుతున్నావు హరినామం ఉంది నా పాద పద్మాలు ఉన్నాయి రా తీసుకో అయిపోయా నీ ప్రపంచంలో ఎందుకు భయపడాలా ఎందుకు నీవు కష్టపడాలా ఆ చివరి క్షణం వస్తుంది అన్నప్పుడు మనకు భయం వస్తుంది నేర్చుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలా చివరి సందర్భంలో మనకు టక్కని నోట్లు రాదు ఆయనకు ఆ జీవితాంతం ఆయనకు మనసుకు రాలేనిది అది ఒకే టైంలో ఆ చివరి సమయంలో ఒకేసారి రావాలంటే అరే రాదు ఏది మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళండి ఎవరన్నా పిల్లలు వాళ్ళు రోజు చదువుతూ ఉంటే వాళ్ళు గుర్తుకొస్తాయి వాళ్ళు రోజు చదువుతుంటారు వాళ్ళకి భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు రోజు చదివినారు ఎగ్జామ్కి వచ్చిన రెడీగా ఉన్నారు రాయడానికి ఇంకా మంది ఉంటారు వాళ్ళు అస్సలు అప్పుడప్పుడు ఎగ్జామ్ వచ్చే కొన్ని మూడు రోజుల ముందు బుక్ చదివేది బుక్ చదివేది మళ్ళీ వాళ్ళకి అప్పుడే మూడు రోజుల ముందే భక్తి కూడా వస్తాయి అప్పుడప్పుడే అంతకుముందు రాదు మళ్ళీ అప్పటికప్పుడు వస్తుంది కదా వాళ్ళు వాళ్ళు డౌటే పాస్ అయ్యేది కొన్నిసారి పాస్ అయింది ఉన్నాయి కొన్నిసారి యువతలను వచ్చింది ఉన్నాయి ఫెయిల్ అయింది అప్పటికప్పుడు చదివింది ఒక భాగ్యానికి అదే క్వశ్చన్ అక్కడ వస్తే పర్లేదు ఇది చదివింది వస్తే ఫుల్గా చదివిన వాళ్ళకి ఇంకెక్కడ క్వశ్చన్ అడిగినా భయం లేదు ఆన్సర్ చేయగలుగుతాడు ఇంకో ఇంకొక క్యారెక్టర్ ఉంది దానికి అస్సలు భయమే ఉండదు అది అది అలవాటైంది ఎన్నో సంవత్సరం అదే స్కూలు అదే టీచర్ అదే క్లాస్ రూమ్ అదే టెస్ట్ అది ఏముంది టెస్ట్ పెడతారు ఫెయిల్ అని వేస్తారు మళ్ళీ కూర్చున్నది ఎగ్జామ్లో దానికి ఏముందని ఉంటారు అట్లా వాళ్ళ ఈ జీవాత్మలు కూడా మనకి ఎట్లా అంటే కొంచెమంది రోజు హరినామం చేసేవాళ్ళు ఉంటారు చూడండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నిత్యం భాగవత సేవ నిత్యం భగవంతుని భక్తి చేసే వాళ్ళకు భయం అనేది ఉండదు ఏముంది మనం జపం చేసినాము బాగున్నప్పుడు భగవంతుని స్మరణ చేసినాము మనం ఎందుకు భయపడాలా భగవంతుడు మనని తప్పకుండా చూసుకుంటాడు భగవంతుడు స్వతగా మనల్ని చూసుకుంటాడు ఒక రాజు తన కొడుకుతోటి మిగిలిన మంత్రులతోటి అంత కలిపి బోట్లు పోతూ ఉన్నారు ఈ ఇక్కడి నుంచి అవతల ఒడ్డున పోతూ ఉన్నారు అవతల ఒడ్డున పోతూ ఉంటే మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద మంత్రులు ఇంతోటి ఉన్నారు రాజు ఉన్నాడు తర్వాత ఆయన బిడ్డ కూడా ఉన్నాడు బిడ్డ ఆడుకొని ఆడుకొని ఆడుకొనేసి చెయ్యి అట్లే లోపల పడిపోయినాడు ఆ నదిలో అట్లే పడిపోయినాడు నదిలో అట్లా పడిపోతే రాజు మంత్రులు ఉన్నారు కదా నా పని మనిషి ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి రాజు ఏం ఆగలేదు ఫస్ట్ దూకింది ఎవరంటే రాజు దూకినాడు ఎందుకంటే ఆయనకు సహజంగా కొడుకు పైన ప్రేమ ఉంది ఇది నా కొడుకు నా కొడుకుని ఫస్ట్ నేను రక్షించాల మంత్రులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని రాజు నిర్లక్ష్యం చేయలే ఇది నా బిడ్డ నేను చూసుకోవాలని చెప్పేసి అట్లా ఒక సాధారణమైన తండ్రికి అంత ప్రేమ ఉంటుంది రాజు అంత మనుషులు ఉన్నారు ఆ పిల్లని కాపాడడానికి వీళ్ళతోటి అప్పుడికి రెడీగా ఉన్నారు అన్ని అయినా లేదు లేదు నేను ఈ పిల్లని కాపాడాలని ఆయనకి ఆ యోచన కలుగుతుంది ఆలోచనలు వస్తాయి ఇమీడియట్లీ బిడ్డను రక్షించాలని చెప్పేసి అట్లా ఒక శాశ్వతమైన తండ్రి మన భగవంతుడు ఉంటాడు కృష్ణుడు ఆయనకు తన భక్తులు రక్షించాలని చెప్పేసి ఆయన ఒక దూతుల కింద కూడా విష్ణు దూతులు వచ్చి కాపాడే కింద కూడా తానే రక్షించాలి ఇది తన ఆ బిడ్డ పడిపోయి ఏదో భయ ఛాన్స్ ఆడుకుని ఆడుకుని పడిపోయింది ఈ ప్రపంచంలో దీన్ని నా నేను కాపాడాలని చెప్పేసి ఆయనే ముందు దూకుతాడు ఈ బిడ్డని పట్టుకోవాలని చెప్పేసి ఆయనకంత ఒక సాధారణ తండ్రికి ఎంత బిడ్డ పైన ప్రేమ ఉంటుందా మన శాశ్వతమైన తండ్రికి తన బిడ్డల పైన అంతే ప్రేమ ఉంటుంది మనం పడ్నాము అంతవరకు ఆడుకున్నంతరకు ఆయన కూడా ఆడుకునని వదిలేసి ఉంటాడు ఎప్పుడు మనం పడ్నామని తెలిసిన వెంటనే మనం మనల్ని కాపాడుకోవడానికి చెయ్యి పైకి ఎత్తినామని తెలిసిన వెంటనే దూకేస్తాడు ఇంకా తన దోతి దర్చిపోయినా పర్లేదు తన నగలు అక్కడ పోయినా పర్లేదు తన కిరీటం పడిపోయినా పర్లేదు అని చెప్పేసి రాజు దూకినట్లు భగవంతుడు ఇమ్మీడియట్లీ తన భక్తుల్ని రక్షించడానికి దూకుతాడు ఆయన ఎంత పొజిషన్ గొప్ప పొజిషన్ ఉన్నా కానీ ఆయన అక్కడ దూకేస్తాడు తన బిడ్డని రక్షిస్తాడు అట్లా భగవంతుడు తన భక్తుల్ని ఎప్పుడు కాపాడడానికి రెడీగా ఉంటాడు ఎప్పుడు మనము అందుకు మనం ఏం చేయాలా మనం ధైర్యంగా ఉండాలా మనకు రోజు జపం చేసే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటాయి మనం రోజు జపం చేస్తున్నాము మనని కృష్ణుడు కాపాడుతాడు అని చెప్పేసి రోజు చదివేవాడికి ఎట్లా పరీక్ష హాల్ అనేది భయం ఉండదా అట్లా రోజు జపం చేసే వాళ్ళకి భయం ఉండదు అంత్య సమయంలో ఏమవుతుందని చెప్పి భయం పడే అవసరం ఉండదు అదే జపం లేని వాళ్ళకి చూడండి అప్పటికప్పుడు ఇంకా డాక్టర్ అన్ని చోట్ల చెయ్యి వదిలేసిన తర్వాత ఇంకా వాళ్ళ వాళ్ళ ల్యాండ్ వాళ్ళ పిల్లల పేర్లన్నీ రాపించిన తర్వాత అన్నీ అయిన తర్వాత అన్న ఇంకా డాక్టర్ ఏం కుదరదన్నారు నాన్న నీ ఏదైనా కోరికలు ఉంటా చెప్పమంటే ఇంకా వాడు అన్ని కోరికలు చెప్పుకుంటాడు ఇంకా వాడికి ఇంకా నాన్న ఇప్పుడు నువ్వు భక్తి చేయమంటే అప్పుడు ఇంకా నీవు దేవుడిని తలుచుకోమంటే అప్పుడు రాదు మనసుకు రాదు అది అప్పటికప్పుడు వచ్చే శబ్దం రాదు అంత ఈజీగా రాదు నేను ఇంతకుముందు ఒక ప్రవచనలో తెలుగు ప్రవచనం చెప్పిన చెప్పినాను ఎట్టో ఒకటి వాటి నోట్ లోపల నుంచి నారాయణాన్ని పలకరించాలని చెప్పేసి వాడు చివరి సందర్భంలో ఉన్నాడు ఇంటి వాళ్ళకి తెలిసిపోయింది ఇటు నోట్లు నారాయణని పలు పలికించాలా ఎటో ఒకటి పలికించాలా కానీ చెప్పింది అంత్యకాలంలో చెవులంత వినపడదు వాళ్ళకి ఆ చెవులు అక్కడ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఏదో సంథింగ్ వాళ్ళకి శాస్త్రం ప్రకారం వాళ్ళకు ఒక విజన్ వస్తాయి ఆ విజన్లు వాళ్ళకు యమదూతులు తాడు పట్టుకున్నట్లు అదంతా కనిపిస్తాయి అదంతా కనిపించిన వెంటనే వాళ్ళు ఇంకా భయపడిపోతారు ఇంకా ఇంటి వాళ్ళు ఉన్నారా వీళ్ళు నా దగ్గరకు ఉన్నారా నాకు వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అని చూస్తూ ఉంటారు ఎట్టు ఒకటి ఇంటి వాళ్ళు వీడి దగ్గర హరినామం జపం చేయించాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ తెంకాయ చిప్ప పట్టుకుని వచ్చినారు టెంకాయ చిప్పు పట్టుకుండా వచ్చేసి ఆ టెంకాయ చిప్పుని అట్లా లోపల టెంకాయ ఒలిచిన తర్వాత వస్తాయి కదా ఆ పీచు ఆ పీచు పదార్థాన్ని చూపిస్తూ ఉన్నారు చూపించి వాళ్ళ కోరికేమే వీని కనీసము నారుని చెప్తాడని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు నానా ఇది ఏం నానా దీనికి ఏమంటారు చెప్పు ఏమంటారు చెప్పును ఆయన నార నారని చెప్తే ఏదో భగవంతుడు సగం పేరు చెప్పిందని కానీ పుణ్య పుణ్యం వస్తాయని చెప్పేసి వాళ్ళ కోరిక ఆయన అది రాలే నాన్న ఇది ఏమి ఏమంటే ఆడు పీచు అన్నాడు అంతే నారని చెప్పలే ఆ గుర్తు రాదు ఆ టైంకి దానికి ఇట్లా పలికితే ఒక పుణ్యం వస్తాయి ఇట్లా పలికితే పాపం వస్తే అది అర్థం కాదు దానికి ఇంకొక పేరే మనకు వస్తాయి వాడు నా ఎక్కడ నారాయణ అని చెప్పకుండా ఆడు పీచు అని చెప్పేసి అట్ట చనిపోయినాడు అంతే ఇంకెక్కడ ఒక పీచు పదార్థంగా పుట్టేస్తాడు అంతే అంతే కాలేష్ మామేవ స్మరణ ముక్తో కలేవరం భక్తి చేస్తే శరీరం మొదలేస్తే ఆయన ఆ విధంగా పుడతాడు లేకుండా ఎంఎం వాపిస్మరణ భావం త్యజత్యంతే కలేవరం అంత్యకాలంలో ఏం తలుచుకొని చచ్చిపోతావో అది మన మనసుకు వస్తాయి రాత్రి పగలు దుకాణాలు బిజీగా ఉండే ఆయన్ని పట్టుకునేసి ఆయన్ని ఎప్పుడు ఆ చైతన్యం మొత్తం ఆయన దుకాణం పైననే ఉంటుంది ఇంకా హెల్త్ బాగలేదు ఇంక ఈ దుకాణానికి పోయే కండిషన్లు లేదు అయినా కానీ శరీరం పోవట్లే మనసు దుకాణానికి వెళ్ళాలా షాప్ తెరవాలా మనం తెరలేకపోతే పక్క షాప్ వాడికి పండగ జరుగుతాయి వాడు ఎక్కడ ఎదిగిపోతాడే వాడెక్కడ పెద్ద ఇంటి కట్టేస్తాడని చెప్పేసి బాధ ఇంకా ఈయన పనుక్కునేసి శరీరం సహకరించట్లేదు ఇంకా కొద్ది క్షణంలో ఈ శరీరం వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఆయన ఒక్కొక్కరిని చూస్తున్నాడు మా అల్లుడు ఎక్కడా ఇంక కోడలు చెప్పింది ఇది అల్లు అల్లుడు ఇక్కడ ఉన్నాడు సరే కూతురు ఎక్కడ కూతురు ఇక్కడ ఉంది నా కొడుకు ఎక్కడ కొడుకు ఇక్కడ ఉన్నాడు నా కోడలు ఎక్కడ మామ చెప్పండి ఆమె వచ్చింది మా అమ్మ ఎక్కడాదా ఇక్కడ ఉంది పాప ఎక్కడ ఒక్కొక్కరిని అడుగుతున్నాడు వీళ్ళంతా అనుకున్నారు పాప వీడు ఇక్కడే ఇది అందరిని చూడాలని ఆశపడుతున్నాడు ఒక్కొక్కరు ముందుకు వచ్చేసి నానా నేను ఇక్కడ ఉన్నాను మామ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి తాత అవ్వ తాత ఇక్కడ ఉంది ఇదా అవ్వ ఇక్కడ వచ్చిందని చెప్పి ఒక్కొక్కరు వచ్చి దగ్గర చూస్తూ ఉన్నారు ఈయన బాధ ఏమంటే ఈయన బాధ మీరు ఇక్కడే అందరు ఇక్కడే సస్తా ఉంటే దుకాణంలో ఉన్నారా అని అడిగినాడు అట్టే చచ్చిపోయినాడు అంతే బాధ ఏమే దుకాణం తెరవలేదని బాధ అందరు ఇంటి వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు దుకాణాలని దుకాణాలు ఎవరున్నారు షాప్ ఎవరు ఓపెన్ చేసినారు మన వ్యాపారం ఎంత పోగొట్టుకున్నాం మనము సాగుగా కొన్ని క్షణంలో ఉంది ఆయన పాప పెండింగ్ అప్పుడు ఆ దుకాణం చైతన్యం వచ్చింది దుకాణ కథ ఏమైంది అందరు ఇక్కడ ఉన్నారు కోడలు ఇక్కడ ఉంది కొడుకు ఇక్కడ ఉంది అల్లుడు ఇక్కడ ఉన్నాడు ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఎవరైనా పోయి దుకాణం ఓపెన్ తెర తెరవచ్చు కదా నేనే పోవాలన్నా ఇంత బాగలేనప్పుడు కూడా నేనే పోవాలని బాధ లాస్ట్గా అక్కడ ఆ దుకాణంలో ఏదో బొద్దింకనో కొనో ఏదో పుడతాడు ఎందుకంటే చనిపోయినప్పుడు ఆలోచన వచ్చింది కదా దుకాణది మళ్ళీ మనిషి జన్మ పుట్టడానికి ఆయనకు అంత శక్తి ఉందో లేదో తెలియదు ఇంకా భగవంతుడు ఏమంటాడు ఎంఎం వాపిస్మరణ భావం తెజెత్తంతే కలేవరం చనిపోయినాడు దుకాన్ దుకాన్ అనుకున్నాడు చచ్చిపోయినాడు వాడు ఏదో పీచు పీచు అని చెప్పి వాడు చనిపోయినాడు ఫస్ట్ వాడు వీడు వచ్చేసి దుకాన్ దుకాన్లు ఎవరున్నారు దుకాన్లు ఎవరున్నారు ఆలోచన పడి ఆలోచన పడి చూడాలి కదా పప్పు ఎంత అయిపోయిందా మళ్ళీ రేపు పప్పు కొనాలనా ఏదేది ఖాళీ అయింది దుకాన్లు లేదని చెప్పకూడదు కదా కొన్ని షాప్ వాళ్ళకి లేదని చెప్పడానికి రాదు మనం ఏదో ఒకటి ఐటమ్ అడిగినామనుకోండి వాళ్ళకి లేదని చెప్పడానికి ఆట ఒప్పుకోదు ఒకవేళ వాళ్ళు ఏదో లేదంటే ఇంకేం కావాలి ఇంకేవాళ్ళు నెక్స్ట్ ఐటమ్ అడుగుతారు అది కావాలా ఇది కావాలి ఇంకేదని చెప్తే అది అన్న ప్యాక్ చేసేస్తామని వాళ్ళు లేదనేసి వాడు ఇంకొక షాప్కి వెళ్తే వీడికి ప్రాణం పోయినట్లు ఉంటుంది వీడు వాళ్ళకి ఓర్చుకోలే అట్లా వాడు లాస్ట్కి ఇట్లా అనేసి చనిపోయినాడు అంతే ఏది ఆయన దుఃఖంలో ఎవరు లేదని బాధపడి చనిపోయినట్లు అసలు భగవంతుడు ఏం చేస్తాడు ఈ దుఃఖాన్ని పైన ఇంకా ఈయన కోరిక కళ్ళకి పోలేదని చెప్పేసి ఆ దుకాణంలో ఎలకగా పుట్టేసి పప్పు తినడము మామిడికాయ తినడము టమాటాలు తినడము మళ్ళీ ఆ పిల్లలు కాలు కింద తిరగడము ఆ పిల్లలు పట్టుకొని దానికి దానికి పట్టుకునేసి కొట్టడము వాళ్ళు దాన్ని చంపడానికి ప్రయత్నించడము అట్లే మళ్ళీ జీవితము ఇక్కడ సుఖం లేదు అక్కడ సుఖం లేదు ఎందుకు ఆ మైండ్ చైతన్యము ఆ క్షణము చివరి క్షణం వరకు ఇక్కడ రాలే భగవాన్ దగ్గరికి రాలేదు అట్లా ఇది సెకండ్ క్లాసులు దీంట్లో పాస్ అయితే చాలా డౌటే లాస్ట్ మూమెంట్ వరకు చదవకుండా కొంచెం మంది ఉన్నారు దీర్ఘబాబు కట్వంగ మహారాజ్ అంటున్నాడు కట్వంగ మహారాజ్ కింద సహాయపడినాడు దేవతలందరూ చాలా ఆయన చేసిన సహాయానికి మెచ్చుకున్నారు మెచ్చుకునేసి వాళ్ళు అడిగినారు కట్వంగ మహారాజ్ నీకు ఏం వరం కావాలో చెప్పు నీవు నాకు మా మా కింద సహాయం సహాయపడినావు నీకేం ఏం వరం కావాలో చెప్పు అని చెప్పేసి నీకు ఎంత భోగ కావాలో ఎంత దైవ దేవలోకం ఒక స్వర్గలోకం ఒక సుఖం ఎంత కావాలో చెప్పు మేము ఇస్తామని చెప్పేసి ఆయన ఒక్క మాట అడిగినాడు నాకు ఇంకా భూప్రపంచంలో ఎంత టైం ఉంది చెప్పండి అని వాళ్ళన్నారు నీకు ఇంకా ఒక ముహూర్త కాలం ఉందని నీకు ఒక ఫార్టీ ఎయిట్ మినిట్స్ టైం ఉంది అబ్బా ఈ ప్రపంచంలో నీకు అయిపోయింది అంత్యకాలం వచ్చింది తను అలాంటి దేవతలారా మీకు దండం మీరు వెళ్ళండి అన్నాడు వాళ్ళని పంపించేసి ఆ కట్వంగ మారా జాయిన్ చేసినాడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భగవంతుడు ఒక నామస్మరణ చేసినాడు అట్లే కట్వంగ మహారాజు భగవద్దమ్మకు వెళ్ళిపోయినాడు చివరి మూమెంట్లో దీర్ఘబాహు అనే ఒక గొప్ప భక్తుడు కూడా చివరి మూమెంట్లో భగవంతుని ఒక నామస్మరణం చేసినాడు అట్టే వెళ్ళిపోయినాడు కానీ కలియుగంలో మనకు ఆ చివరి మూమెంట్ వస్తుందని ఏం గ్యారంటీ ఉంది అట్లా ఈ లాస్ట్ మూమెంట్లో బుక్స్ చదివే వాళ్ళది పెరట్లాగా అంతే ఇంకా డాక్టర్ కుదరదు అని చెప్పినప్పుడు అప్పుడు కూర్చొని జపం చేస్తానంటే అప్పుడు అంత ఈజీగా జపం రాదు వాళ్ళు జపం చేసేదంటే కౌమారు యౌవనంలో చిన్న పిల్లడం ఆచరిత ప్రాజ్ఞ కౌమారు ఆచరిత ప్రాజ్ఞ చిన్న వయసులే మనము ప్రాక్టీస్ చేయాలా అభ్యాస యోగ యుక్తేనా భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు కొద్దిగానే నీకు ప్రాక్టీస్ చేసి ఉండాలా కదా మనకి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చాణింగ్ చేసిన ఒక రకంగా ఉంటాయి ఇప్పుడు పదార్థాలు అంటే మనం పొద్దున ఫినిష్ చేయాలంటే మనం కూర్చొని గట్టిగా కూర్చొని మనం ఫినిష్ చేయగలుగుతాం అదే ఫస్ట్ మనకి ఎవరైనా అలా చేస్తే మనకి ఆక్షర్య వీళ్ళు ఎట్లప్ప అలా చేస్తారు ఎంత టైం పడుతాయి ఎట్లా చేస్తారు అనిపిస్తాయి ఇప్పుడు చాలా మంది నిర్దల ఏకదశికి ఎంతమంది ముప్పై రెండు మాలలు అరవై నాలుగు మాలలు ఎంతమంది చేస్తారు బయట వాళ్ళకు ఊహించగలుగుతారు ఇంతసేపు కూర్చొని జపం చేయగలుగుతారంటే ఆశ్చర్యపోతాం వాళ్ళలో కుదరదు రాధేశ్యాం ప్రభు ఒక లెక్చర్లో చెప్తాడు ఈ పిల్లలకంతా మామూలుగా అక్కడ కాలేజీలు అంతా ప్రీచ్ చేసేప్పుడు కష్టం ఉంటుంది కదా ఏదో ఒక రెండు పిల్లలు ఉంటారు ముగ్గురు డివోటీస్ ఉంటారు వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పెట్టడానికి మూడు వందల మంది ఉంటారు వాడు జపం చేస్తే ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఇంకా బాటిల్ పట్టుకుని సిగరెట్ పట్టుకునేసి ఏ నీవు దమ్ము ఉంటే ఒక దమ్ము తీసుకో నీకు అంత దమ్ము ఉంటే ఒక దమ్ము సిగరెట్ తీసుకో అంటాడు ఒక దమ్ము తీసుకో అంటాడు ఇంకొకడు బాటిల్ పట్టుకుంటూ వస్తాడు కాలేజీకి ఏ నీవు దమ్ము ఉంటే హాఫ్ గ్లాస్ తింటు తాగి చూపే అని చెప్తారు అయితే రాధేశ్యాం ప్రభు అంటారు మీకెవరైనా అట్లా చెప్తే మీరు చెప్పండి చాలా మంది అంటారు కదా నీ మగోడైతే ఈ దమ్ ఒక ఒక సిగరెట్ నాకు స్మోక్ చేసి చూపిరా అంటారు చాలా మంది కాలేజీలో అంతా ఇది కామన్ ఇప్పుడు కాలంలో వీళ్ళేమో పిల్లలు పనిపిస్తారు మమ్మల్ని అని చెప్పి అక్కడ పోయి వాడు వీళ్ళు ఉద్ధరించదొద్దు వాడి లైఫ్లో వాడు సర్వనాశనం అయిపోతున్నాడు ఇంటి వాళ్ళేనో పెద్ద హోప్స్ తోటి అని రకరకాల కాలేజీకి పంపించి చూస్తారు కానీ అక్కడ వాడు వాడికి వాడు నాశనం అయిపోతున్నాడు ఇంటి వాళ్ళని నాశనం చేపిస్తున్నాడు అటువంటి పిల్లలు పుట్టించడానికి ఇంకా ఇంటి వాళ్ళు శిక్ష భరించాలి కదా ఇంకా రాధేశము ప్రభు ఆయన క్లాసులు చెప్తున్నాడు సో చాలామంది ఎట్లా ఇబ్బంది పెడతారు నీకు ఒక నీ మగోడైతే ఒక హాఫ్ గ్లాస్ తాగి చూపిరా మేము బాటిల్ బాటిల్ తాగుతాము నీ ఒక హాఫ్ గ్లాస్ చాపి తాగి మాకు చూపిరా అని అంటారు కానీ రాధేశ్యాం ప్రభు అంటారు మీరు చెప్పండి మీరు అయితే ఒక్క మాల మా ముందు కూర్చొని జపం చేసి చూపించండి వాళ్ళలో కుదరదు వాళ్ళు మనని ఎట్లా సవాల్ చేస్తున్నారా నీవు అంత దమ్ము ఉంటే ఒక దమ్ము తీసుకోరా ఒక నీకు అంత నీ మొగోడైతే ఒక గ్లాస్ తాగి చూపిరు అంటారు కదా మీరు చెప్పండి మీరు నీ మొగోడైతే ఒక మాల కూర్చొని జపం చేయి ఫస్ట్ చూస్తాం నీకు ఎంత దమ్ము ఉందని వాడలు కుదరదు ఒక మాల చేయడానికి కుదరదు అంత ఈజీగా లేదు హరినామం చేయడం అట్లా ఇది ఒక చివరి సమయంలో అంత ఈజీగా వచ్చేది కాదు ఒకేసారి ముందే ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుండాలి మళ్ళీ మంది ఉన్నారు నేను చెప్పిన కదా స్కూలుకు భయం లేని వాళ్ళ వీళ్ళు మిడిల్ పార్టీ అనగానే నానా గుడిలకి వెళ్ళేసి అడ్డనామము పొడుగునామము కొన్ని దుర్గా గుడికి పోయి రౌండ్ బొట్టులు సార్లు కన్ఫ్యూజ్ అయిపోతారు ఆల్ టికెట్ చూస్తే వీడేనా వీడని చెప్పేసి ఆ ఫోటోకు వాడు వచ్చిన స్టైల్కి సంబంధం ఉండదు భయం పాప చదువులేదు ఇంతకుముందు చదువులేదు ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే ఎక్కడ రాస్తాడు ఇంకా ఆ గుడికి ఈ గుడి కింద పోయేసి ఇంకా తల్లిదండ్రులు ఏదో కొండపైకి ఆ దేవుడికి ఈ దేవుడికి మొక్కుని ఏదో పుణ్యానికి పాస్ అయితే అవుతాడు లేకుండా అది లేదు ఎందుకు ఇంత బాధ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయలేదు అంది ఎక్కడి నుంచి వస్తాయి అప్పటికప్పుడు యవ్వనంలో అమ్మాయిలు వెనకాల తిరుగుతాము చిన్న వయసులో పండ్లు తిండి దాని వెనకాల తిరుగుతాము ఇంకా కొద్దిగా మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్ పిల్లల్ని పెంచాలా వాళ్ళకి పెళ్లి చేయించాలా ఇంకా అదంతా అయిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టాలా ఇంకా నీ భక్తి ఎప్పుడు చేస్తారో బాబు నీకు అన్నిటికి టైం నువ్వు నీవే పంచుకున్నావు కదా నీ జీవితంలో డెబ్బై సంవత్సరాలు బతికితే దాంట్లో సగానికి సగము నిద్రలు వెళ్ళిపోతాయి ఆరు గంటలు పెట్టుకుంటే ఎవరు ఆరు గంటల వరకు పండుకుంటారు ఎప్పుడు పండుకుంటాడు ఎప్పుడు లేస్తాడు ఎక్కడికి అర్థం కాదు ఎప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది అది పర్మనెంట్గా కూర్చోన నిద్ర మేల్కొన్న నిద్ర నడసే నిద్ర బసల నిద్ర కొంచెం మందిని చూస్తే అమ్మో ఎంత తమోగుణం అనిపిస్తుంది ఎప్పుడంటే అప్పుడు నిద్ర వస్తాయి సగం జీవితమే నిద్రలు పోతాయి ఇంకా సగం జీవితం పాప ముందు వాళ్ళకి లేదు ప్రహ్లాద్ మహారాజు ఉన్నప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ అంత లేదు కాబట్టి ఆయన ఇది చెప్పడానికి మర్చిపోయినాడు ఇప్పుడు విని ప్రహ్లాద్ మహారాజు వస్తే అది కూడా యాడ్ చేసి ఉంటాడు సగం నిద్రలు వెళ్ళిపోతాయి మళ్ళీ ముప్పై ఐదు సంవత్సరాలు బతికితే మళ్ళీ ఒక నీకు ఇరవై సంవత్సరాలు వాట్సాప్ చూడడానికి పోతాయి ఇంక ఉండే పదిహేను సంవత్సరాలు నువ్వు ఏం చేయబోతున్నావు డెబ్బై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నిద్రలో వెళ్ళిపోయింది అనుకోండి పండుకునే ముందు నిద్ర రావడానికి కొద్దిగా టైం ఎందుకు ఇప్పుడు ఈ వేడి కాలంలో అంత నిద్ర రాదు పండుకొని చాలాసేపు చాలా రకాల బెడ్లు అట్లా ఇట్లా బొరలాడి నిద్ర వస్తాయా పండుకోవడానికి మనకు తెలుసు అది లెక్కనికి వస్తాయా మనం బొట్టి బెడ్లు అది లెక్కనికి వస్తాయా నిద్ర వచ్చిన తర్వాత కదా లెక్క ఇంతసేపు నిద్రపోయినానని చెప్పేసి అది దేవుడి చేతులు ఉంటాయి మన కర్మలు వస్తే వస్తాయి అప్పటికప్పుడు కొన్ని టెన్షన్ ఉంటే అది కూడా రాదు ఆ రోజంతా భయ మళ్ళీ ఎప్పుడో వస్తే వస్తాయి సగం నిద్రలు వెళ్ళిపోయిందా మళ్ళీ సగము సగం ఇది కరోనా ఏమైంది మళ్ళీ అది ఏది రకరకాల ఉంటే రకరకాల మీడియా వాళ్ళకి ఏం పని ఉండదు మన మన రెచ్చగొట్టదే పని వాళ్ళకి ఆ న్యూస్ చెప్పేప్పుడే మనిషి సగం చనిపోతాడు ఆ విధంగా చెప్పేస్తారు వాడికి మామూలు దగ్గు వచ్చినా కానీ ఇది కుర్రం వచ్చిందని భయపడాలి అట్ట చెప్పేస్తాడు వాళ్ళు చెప్పేప్పుడు ఇంకా మీడియా చూసి చూసి చూసి ఆ సెల్లులు ఆ న్యూస్ ఈ న్యూస్ చూసి చూసి వాడు చచ్చిపోతాడు వాడిది ఒక పది పదిహేను సంవత్సరాలు వాడి జీవితంలో న్యూసే చూసి ఉంటాడు ఇంకేముండదు మళ్ళీ ఆ కొద్ది సమయంలో నీ భార్యతోటి ఉంటావా నీ బిడ్డలతోటి ఉంటావా తల్లిదండ్రులతోటి ఉంటావా చదువుతున్నావా లేకుండా హాస్పిటల్ తిరుగుతావా టెస్ట్కి తిరుగుతావు నీ దేనికని పోతావు ఉద్యోగాన్ని కలపోతున్నావా ఉండేది నీకు ఇంత టైం కొద్దిగా లే భక్తి చేసుకుని శుద్ధంగా భగవద్దామకి వెళ్ళే ప్లాన్ చేసుకుంటావా ఏది చేస్తాం మాకు ఉండేది మనమేమి భక్తి చేసి మనకు అనిపిస్తుంది మీద జీవితాంతం భక్తి చేసినాం అట్లా అనిపిస్తాయి కానీ కొద్దిగా లెక్క పెట్టి చూడండి మీరు ఒక రోజుకు ఎంతసేపు కృష్ణను తలుచుకున్నాను చూడండి చాలా తక్కువ టైం ఉంటాయి మీరు ఆ పదార్మాలలు కూడా టూ అవర్స్ ఏదో కృష్ణుడికి ఇచ్చినట్లు మనకు కనిపిస్తున్నాయి దాంట్లో కూడా బాగా చూస్తే కనీసం నాకు అనిపిస్తే ఒక ఇరవై నిమిషాలు వస్తాయేమో బాగా ఫిల్టర్ చేస్తే ఈ పాలని బాగా మరగబెట్టి మరగబెట్టి తోడు పెట్టేసి దాన్ని పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసేసి దాన్ని నెయ్యి చేస్తే ఒక లీటర్కి ఒక లీటర్ ఏమి నెయ్యి రాదు కదా ఒక లీటర్ పాలు కోవ చేస్తే ఒక రెండు వందల గ్రాములు కోవ రావచ్చు దాంట్లో ఎసెన్స్ ఉండేది అంతే అట్లా మనం టూ అవర్స్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే చేస్తూ ఉంటాము మళ్ళీ అయ్యో నిన్న ఫాస్టింగ్ ఇంక వంట టైంకి అయిపోతుందా పారాయణ టైం ఎప్పుడు అయిపోతుందా ఈమె వంట ఎప్పుడు చేస్తాయో ఏం చేస్తుందో ఈరోజు నిన్న ఏం తినలేదు ఈరోజు ఏదో మంచి ఐటమ్ తినాలా ఒకరోజు తినకుండా ఉంటాము ఏదో సంవత్సరం తినలేనట్టు ఫీలింగ్ ఉంటాయి మనకు ఒకరోజు భక్తి చేస్తే అది ఏదో ఒక సంవత్సరం భక్తి చేసినట్టు ఫీలింగ్ మనకు అట్లా మనం ఏదో జపం ఏదో అప్పటి నుంచి చేసినట్టు అనిపిస్తే కానీ మనం చేసిన జపం కొద్దిసేపు ఉంటాయి టోటల్గా చూస్తే దాంట్లో ఎన్నాళ్ళు మైండ్ ఒబ్బా ఆ చాంటింగ్ బ్యాగ్ పట్టంగానే మైండ్కి ఎన్ని పనులు ఉంటుంది అన్ని పనులు అప్పుడప్పుడు చెప్తాయి నువ్వు త్వరగా పోయి అదొక పని చేసి ఇప్పుడు బ్యాగ్ ఒకసారి పెట్టేసి ఇక్కడ పెట్టేసి నువ్వు అదొక ఖాళీ చేసి ఫినిష్ చేసుకుని వచ్చి ఆ ఒక పని అది తర్వాత కూడా చేసుకోవచ్చు పది గంటల తర్వాత కానీ మైండ్ ఒప్పుకోదు చాంటింగ్ బ్యాగ్ పట్టంగానే దానికి అన్ని గుర్తుకొస్తాయి ఆ పని చేయి ఈ పని చేయి కొద్దిగా అదో అదొక అడిగి వాళ్ళని తెలుసుకో ఇదొకటి అడిగి తెలుసుకో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయి ఆ తర్వాత కూడా ఫోన్ చేసుకోవచ్చు కానీ మైండ్ మనం నా బ్యాగ్ పట్టంగానే డైవర్ట్ చేస్తూ ఉంటుంది సో అట్లా ఈ మధ్య టైంలో కూడా అప్పటికప్పుడు లాస్ట్ సమయంలో మనకు హరినామం రాదు ఇంకా కొన్ని భయం లేని క్యారెక్టర్ అన్నాను కదా వాళ్ళకి అసలు భయం అది ఏందో చదువురు మైండ్లో ఏమి ఉండదు రాసేది ఏం లేదు భయం కూడా లేదు ఇది ఏం రకం మనకు అర్థమే కాదు ఇదంతా కొన్ని వీళ్ళకి ఏమైందంటే ఈ టీచర్ మేడంని చూసి చూసి ఒక అలవాటు అయిపోయింది వీళ్ళు పిచ్చోలాగా చెప్తా అంటారులే మనం ఏదో పోయి టైం పాస్కి పోయేస్తే చాలని చెప్పేసి అట్లా కొన్ని జీవాత్మలకు ఈ నరకల గురించి భయమే ఉండదు ఈ నరకలోకి వచ్చి పోయి వచ్చి అలవాటు అయి ఉంటుంది అవును పోతే ఏం చేస్తారు ఒక రోజు రెండు ఒక కొన్ని సంవత్సరాలు వేడి నెలలు కాల్ చేస్తారు మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆ కొండ నుంచి కిందకి పడేస్తారు కొన్ని సంవత్సరాలు ఇది చేస్తారు మళ్ళీ పనిపిస్తారులే వాళ్ళు ఉంచుకోరు ఎన్నాళ్ళని జైలు ఉంచేస్తారు వాళ్ళు తిండి పెట్టాలి కదా ఏదో పురుగు కలిపిన తిండి అయినా కానీ పెట్టాలి కదా అక్కడ ఉండ అది కూడా వీళ్ళకి పెట్ట రోజు ఎక్కడి నుంచి ఎతికేది వాళ్ళు కూడా కొన్నాళ్ళ తర్వాత పనిపిస్తారు కిందకి మళ్ళీ ఈ జీవ ఇదే పని పుట్టడము చనిపోవడం నరకానికి పోవడము మళ్ళీ రావడము మళ్ళీ పాపకర్మాలు చేయడం మళ్ళీ నరకానికి పోవడం మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ పనిపించడము అట్లా కొంచెమంది ఈ పిల్లలు చదువులేని పిల్లల్లాగా ఇంటి వాళ్ళు స్కూల్కి పనిపించేది వీళ్ళు అక్కడ పోయి టైం వేస్ట్ చేసేది మళ్ళీ ఇక్కడికి వచ్చేది మళ్ళీ ఇంటికి వచ్చేది మళ్ళీ ఫెయిల్ అని రిజల్ట్ రావడము మళ్ళీ స్కూల్కు మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్కి కూర్చోడము మళ్ళీ దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయడం మళ్ళీ చదివేది లేదు మళ్ళీ అక్కడ మళ్ళీ ఫెయిల్ మళ్ళీ ఇంటికి రావడము ఇదే చనిపోవడము నరకానికి పోవడం మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ ఇక్కడ ఏం మార్పు లేదు మళ్ళీ ఇట్లే తిరగడం మన నమ్మాడవాడితో స్టోరీ చెప్పినట్లు ఈ జీవాత్మ ఈ పంచభూతాలతోటి కలిసిపోయినప్పుడు ఏం చేశానా అత్తే తిండ్రు అంగే కిడకం అక్కడే తినేసి ఆ ప్రపంచంలో ఎయిట్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అక్కడే తిరుగుతూ ఉంటుంది ఎందుకు భగవంతుని మర్చిపోయింది దేవుడిని మర్చిపోయిన ఒకే ఒక తప్పు అన్నిటికి టైం ఉంటుంది భార్య బిడ్డలకు టైం అని ఇస్తాము మన బండి తుడవడానికి టైం ఉంటాయి మన సెల్ ఫోన్లో ఎన్ని మిస్డ్ కాల్ వచ్చింది చూడడానికి టైం ఉంటుంది వాట్సాప్లో ఎవరెవరు ఏమేమి మెసేజ్ పెట్టినారు చూడడానికి టైం ఉంటాయి అన్నిటికి టైం ఉంటాయి కృష్ణుడికి అయినప్పుడు అబ్బా అదొక పెద్ద కష్టమైన టైం అనిపిస్తుంది భగవంతుడికి టైం ఇవ్వాలంటే మైండ్ ఒప్పుకొని ఒప్పుకోదు అన్నిటికి టైం ఇవ్వాలంటే మైండ్ ఒప్పుకుంటాయి మెడ నొప్పి వస్తుంది కళ్ళు ఎండిపోయి ఉంటుంది ఇంకా చూడలేమంటే కూడా మళ్ళీ ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే కుయింకు అని వస్తే మళ్ళీ ఏదో నెక్కు చూస్తాం ఏ ఊరుదు అని చెప్పేసి అంత కష్టపడి భలే ఉల్లాసంగా ఉంటాము దేవుడికి ఒక మాల కట్టిమంటే కుదరదు బా అని కష్టపడతాడు అట్లా ఏ కొంచెమందికి ఎంత చెప్పినా ఎంత మనం ఫోర్స్ చేసినా ఒక భక్తి తానకు తాను భక్తి చేయాలనే మూడు రాదు కానీ పాతకాలంలో మనం చూడండి వాళ్ళంతా వాళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు ఎట్లా ద్రౌపది భగవంతుని పిలిచిన వెంటనే కృష్ణుడు అక్కడికి వచ్చినాడు ఆ ఏనుగు భగవంతుని తలుచుకున్న వెంటనే పిలిచిన వెంటనే భగవంతుడు వచ్చినాడు ప్రహ్లాదుడు పిలిచిన వెంటనే వచ్చినాడు ధ్రువ మహారాజు స్మరణ చేస్తూ ఉంటే వచ్చినాడు భగవంతుడు అజామిళద కథ ఈ హోలీ నేమ్ భగవంతుడు ఎంతో శక్తి పెట్టి ఉంటాడు మనం ఊహించలేము ఎంత పవర్ ఉందని చెప్పేసి హనుమంతుడు జై శ్రీరామ్ అని చెప్పేసి భగవంతుని తలుచుకొని ఈ ఇక్కడి నుంచి రామేశ్వరం నుంచి లంకకు దూకినాడు అన్ని పనులు చేసి అన్నీ వచ్చేసినాడు రిటర్న్ వచ్చినాడు లంక దహనం చేసినాడు సీతకు రా రాముడిచ్చిన అంగుల్ని సమర్పించినాడు సీతను చూసినాడు రాక్షసుల్ని చంపినాడు అన్నీ చేసుకుని యువతలకు వచ్చేసినాడు కొద్ది కొద్దికి ఒక నాలుగైదు రోజుల లోపల అన్నీ ఫినిష్ చేసుకుని వచ్చేసినాడు అదే సాక్షాత్ భగవంతుడు ఒక నెల పడింది బ్రిడ్జి కట్టేసి పోవడానికి కింద కూడా గొప్ప శక్తి దీంట్లో పెట్టినాడు భగవంతుడు ఒకసారి రామాంజుల వారు తిరుక్కురు గుడిలో పోతూ ఉంటే ఆ స్వామి అడుగుతాడు నీవు ఏం ప్రీచ్ చేస్తున్నావయ్యా వీళ్ళకి అని చెప్పేసి నాకేది అర్థం కావట్లేదే నేను రాముడికి అవతారం తీసుకున్నాను కృష్ణుడికి అవతారం తీసుకున్నాను భగవద్గీత ఉపదేశం చేసినాను ఎన్నెన్నో మంచి మాటలు చెప్పినాను నా ఒక సొంత జీవితంలో మంచి మార్గంలో ఎట్లా పోవాలా ఎట్లా మనం ధర్మాన్ని పట్టుకోవాలని చెప్పేసి రామవతారులు నేనే పర్సనల్గా చూపించినాను కృష్ణావతారులు ఎన్నో విషయం నేను చెప్పినాను కానీ నాకు అప్పుడు ఎంతమంది సరెండర్ అయినారు చెప్పి నేను లెక్క పెట్టచ్చు అంత లిమిట్గా ఉండేవాళ్ళు అసలు నీ ఒక సన్యాసి నీ వెనకాల ఇంతమంది తిరుగుతున్నారు బ్రహ్మచారులు గృహస్థులు సన్యాసిలు ఏమని చెప్తా వాళ్ళకంటే ఆ దేవుడు అడుగుతాడు నీ వాళ్ళకి ఏం ప్రీచ్ చేస్తున్నావు అని చెప్పేసి నవ తిరుపతి కాడనే అక్కడే ఉంటుంది ఇది ఈ గుడి తిరుకురం గుడి అని చెప్పేసి ఆ స్వామి అడుగుతాడు ఆ నమ్మి అడుగుతాడు దేవుడు ఏం చెప్తావు ఆయన నీవు ఇక్కడ రా దగ్గరకు రా అని నా నీవు అడిగే విధంగా అడిగితే నేను చెప్తానంటే దేవుడు ఏం చేసినాడు ఈయనకు ఒక పెద్ద సింహాసనం ఇచ్చి దేవుడు కింద కూర్చున్నాడు దేవుడు కింద కూర్చునేసి దేవుడు వినడానికి రెడీ అయినాడు ఇంకా రాముని జరుగుతుంది అడుగుతున్నాడు చెప్పు చెప్పు ఏం విషయం ఇది ఎట్లా మారుస్తున్నావు అంటే ఇంకా ఆయన దేవుడితో చెవులు కూడా వచ్చేసి హరినామం చెప్పినాడు ఓం నమో నారాయణాయ చెప్పినాడు చెప్పగానే దేవుడు అని అడిగి నా పేరు అయిందే అని ఆయన అన్నాడు అది అదే విషయము నీకే తెలియదు నీ పేర్లు ఏం శక్తి ఉందని చెప్పేసి నీ పేరు ఒక మహాత్మ్య నీకే తెలియదు దాంట్లో ఎంత శక్తి పెట్టామని నీకే తెలియదు జీవులు ఎటువంటి ఎటువంటి దుర్మార్గులైన కానీ ఉద్ధరించబడుతున్నారంటే అది నీ యొక్క నామం ఒక ప్రభావం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే సాక్షాత్ భగవంతుడి కింద కూడా దాంట్లో ఇంకా ఎక్కువ శక్తి భగవంతుడు ఆ నామంలో ఇచ్చినాడు కానీ ఆ నామం ఒక విలువ మనకు తెలియకుండా మనము ఇక్కడ ఎరికిపోయినాం ఆ నామం ఒకటి శ్రద్ధగా జపించలేకపోయిన వల్ల ఆ నామం జపం చేసినప్పుడు ఆ మనస్సు కృష్ణుడి దగ్గర పోకుండా లేకుండా ఆ హరినామని హరినామం చెవు లోపల పోకున్న వల్ల మనం ఇక్కడ ఉండిపోయినాము ఆ నామములు మనకు రసం దొరకలే నామం చెప్తా ఉంటే ఎంత నిద్ర వస్తుందో అబ్బా అల్లి తిన్నప్పుడు నిద్ర వస్తాయా కొడుకు రాదు తిన్నప్పుడు నిద్ర మా ప్రసాద్ గోవింద చెప్పినప్పుడు ఎంత యాక్టివ్ అయిపోతాం అబ్బా చేతులు ఎట్లా రెడీ అయిపోతుంది తనకు తానే కడుక్కొనేస్తాయి అక్కడ ప్రసాదం రాగానే చేతులు కాళ్ళంతా సెట్ అయిపోతాయి కళ్ళు ఓపెన్ అయిపోతాయి అక్కడ మన ప్లేట్కి పడగ ముందు అక్కడ ఇంకా కళ్ళు పైకి చేసి చూస్తాం ఏమేమి ఉంది ఈరోజు ఏమేమి చేసినారు ప్రసాదం అని చెప్పేసి ఇంకా ప్లేట్కి పడకుండానే యాక్టివ్ అయిపోతాం అబ్బా ఒక ఐదు ఇరవైకి ఆ పొద్దున జప బ్యాగ్ చూడంగానే ఇంకెవరికి చెప్పే అవసరం ఉండదు వాళ్ళ వాళ్ళకి అందరికి అనుభవమైన విషయాలు ఏదో కొద్దిమంది ఉంటారులే మంచి పవిత్రమైన భక్తులు మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ కథ కూర్చొని జపం చేయలేము నిలబడి చేయలేము తిరుక్కుని చేయలేము కొంచెమంది పనుకొని చేసేవాళ్ళు ఉంటారు ఇంకా లాస్ట్ ఏ మార్గం లేకుండా ఒక చెయ్యి మాత్రం పిల్ల కవతల పెట్టుకునేసి ఇంకేం చేసి తిప్పాలి కదా ఎట్టో ఒకట హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎంత కష్టపడతామో కానీ ఇంత సులభమైన మార్గము పాతకాలంలో ఎవరు భయపడేవాడు కాదు ఎవరు కష్టం అనిపించలేదు చిన్న పిల్లలు కూడా చెప్పచ్చు కానీ దుర్దైవవశాత్తు మనకు దాంట్లో రుచి రావట్లేదు రుచి రావట్లేదని అంటున్నారు ఎప్పుడు మనకు జాండీస్ ఉంటుందా జాండీస్ ఉన్నప్పుడు మనకు చెరుకు జ్యూస్ ఒక రసం మనకు తెలియదు కానీ చేస్తే చేస్తే చేస్తే జాండీస్ ఉన్నప్పుడు ఇంకా ఆ చెరుకు రసం తాగితే తాగితే ఏమవుతుంది ఒక సైడ్ నుంచి జాండీస్ పోతూ ఉంటుంది ఒక సైడ్ నుంచి నాలికకు రుచి కలుగుతూ ఉంటుంది నాకు ఇది టేస్ట్గా లేదు నాకు వద్దంటే ఆ రోగము గుణం కాదు నీకు ఇప్పుడు టేస్ట్ తెలుసుకోవడం నీకు కుదరదు ఎందుకంటే నీ నాలుగులు ప్రాబ్లం ఉంది నీకు లోపల నీకు రోగం ఉంది చెరుకు రసలేం రోగం లేదు అది బాగానే ఉంది తీయగానే ఉంది మంచి వాళ్ళు కొద్ది తాగిపి చూడు ఆ బాగుంది అంటారు మళ్ళీ రోగం ఉండేవాడు కదా చేతనిపిస్తుంది అదే సమస్య వచ్చి నీ దగ్గర ఉందప్ప అందువల్ల నీ కదా వద్దనిపిస్తా ఉంది మనం పవిత్రులు కాలేదు కాబట్టి లోపలు కామ క్రోధ మద మత్సర లోభ వ్యామోహ ఒక్క కూడా కొట్టుకుంటా ఉంది ఈ హరినామం లోపల రావడం దానికి ఇష్టం లేదు ఇది వచ్చేస్తే మాకు ప్లేస్ లేదే ఈ హార్ట్లు మళ్ళీ మేము ఉండలేమే ఏదో రాముడా కామమా ఏదో ఒకటి సెలెక్ట్ చేయలే కదా రాము రాముడు రామ కావాలా కామం కావాలా రెండు కలిపి నేను హృదయంలో పెట్టుకుంటానంటే అది ఎక్కదు అక్కడ పడదు ఎవరో ఒక్కరు ఉండాలి అక్కడ ఇద్దరైతే కుదరదు రాముడికి వాళ్ళకి పడదు నీవు నేను కావాలో అది కావాలా రెండు అడుగుతాడు ఇంకా ఏదో ఒకటి డిసైడ్ చేయాలా ఏది కావాలని చెప్పేసి ఇది కావాలంటే అది రాదు అవ్వ కావాలి బువ్వ కావాలంటే దొరకదు ఏదో ఒకటే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇది కావాలా అది కావాలా భగవంతుడు కావాలా భౌతిక ప్రపంచం సుఖం కావాలా అని చెప్పి నాకు రెండు సమానంగా కావాలంటే ఒక్కరు వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేయమంటారు అట్లా మనము మనం భౌతికమైన విషయాలపైన ఆస్థ లోపల ఉంది కాబట్టి హరినామాలు మనకు కొన్నాళ్ళకు రుచి లా తెలియకుండా పోవచ్చు కానీ దాంట్లో రుచి ఉంది అది చేస్తే చేస్తే చేస్తే మనకు శుద్ధనామ స్థాయికి వస్తాం ఆ నామాపరాధ స్థాయిలో మనం కృష్ణ చేసేది మనం ఇప్పుడు జపం చేసేది కృష్ణని చేసి కృష్ణనే చెప్తే చాలు అప్పుడు కదే కృష్ణనామే చెప్తాం శరీరం వదిలేసినప్పుడు మనం మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనకేం అనిపించదు మళ్ళీ శరీరం వదిలేసినప్పుడు కృష్ణ అని చెప్తే కృష్ణుడు అట్లే పింఛతోటి పూల వనమాలతోటి ఆ పిల్లంగోయి పట్టుకుని మన కళ్ళ ముందు నిలబడతాడు అంటే ఇప్పుడు నిలబడతాడు తప్పకుండా నిలబడతాడు ఇప్పుడు మనకు అర్థం కాదు కానీ అప్పుడు భగవంతుడు మనం వదలడు ఆ టైంలో భగవంతుడు స్ట్రిక్ట్గా ఉంటాడు మనం కాపాడాలని భగవంతుడు ఉంటాయి కానీ అది ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు ఏమైనా రుచి అనిపిస్తాయా పుల్లగా ఉంటాయి ఏదో ఉప్పు కారం వేసుకొని కొద్ది తినొచ్చు కానీ మనకు అంత రుచి అనిపించదు అదే మామిడికాయ కొన్నాళ్ళు పెట్టిన తర్వాత పండిపోతాయి పండిపోయిన తిన్నప్పుడు తీయగుంది అనిపిస్తుంది అట్లా సేమ్ కృష్ణనామే ఇప్పుడు అది ఏముంటుంది పచ్చిగా ఉంది అంతే మనం కొద్దిగా దాన్ని పండు చేయాల ఇప్పుడు మనము అపరాధ స్థాయిలో జపం చేస్తూ ఉంటాము నామభాష స్థాయిలో జపం చేస్తూ ఉంటాము మనకు అది అంత తీయగా అనిపించదు కానీ ఎప్పుడైనా చేసి చేసి చేసి మామిడికాయ పండినట్లు ఈ హరినామము శుద్ధ స్థాయికి వస్తాయి హరినామం శుద్ధంగానే ఉంటుంది మనం కొద్ది శుద్ధ స్థాయికి వస్తాము మనం కొద్దిగా పవిత్రం అవుతాం జపం చేసుకొని చేసుకొని అప్పుడు దాంట్లో మనకు నెక్టర్ అనిపిస్తాయి దాంట్లో అమృతం అనిపిస్తాయి ఉపగోస్వామి వాళ్ళంతా గోస్వాములు నాకు వెయ్యి వెయ్యి నాలుగలు ఉండాలా నీ గురించి పాడడానికి నీ గురించి పొగడ్డానికి నాకు కృష్ణాన్ని జపం చేయడానికి నాకు వెయ్యి వెయ్యి నాలిగలు కావాలన్నారు వాళ్ళంతా ఎందుకు అంత ఆశపడుతున్నారు వాళ్ళకి అంత దాంట్లో రుచి వస్తూ ఉంది ఈ బాబాజీలంతా కూర్చొనేసి ఈరోజు ఏం వంటలేదప్ప మాకంత హరినామమే అవుతుంది విందు అని చెప్పేసి మనం ఒక్కరోజు వంట చేయలేకపోతే ఎట్లా ఉంటాం పొద్దున డెడ్ బాడీ లాగా ఉంటాం ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా ద్వాదశి చూస్తామా లేదా అని అనిపిస్తాయి కనీసం ఏకాదశి ద్వాదశి తిథి వరకు ఉంటామా లేదా నిన్న సాయంత్రం అంత నిర్జల ఏకాదశి సాయంకాలం కొద్దిగా నిర్జల ఉండే వాళ్ళకి వాళ్ళు చాలామంది కనిపిస్తాయి ఎట్లా సూర్యోదయం మన కళ్ళకు కనపడుతుందా లేదా అని చెప్పేసి కొంచెం మందికి లేచినంటేనే చీకట్లా కనిపిస్తాయి ఎనర్జీ లేదు లోపల తినేదాన్ని మిక్స్తాడు తిన్నదన్ని కంటామినేటెడ్ ఫుడ్ ఒకటి ప్యూర్ లేదు ఇంకా వాడికి ఏముంటుంది ఎట్లా శక్తి వస్తుంది అట్లా మనము ఈ కంటామినేషన్ స్థాయిలు మనము జపం చేస్తూ ఉంటాము పవిత్ర స్థాయికి రాకుండా జపం చేస్తున్నాము కానీ లోపల పవిత్రత లేకుండా మనకి ఏమవుతుందంటే ఈ బ్యాగ్ని చాండి బ్యాగ్ చూడంగానే ఇది ఏం రా పదార్థం అలా చెప్పినట్టు కొద్దిగా తగ్గించి చెప్పింటే బాగుండేదే అట్టంత అనిపిస్తాయి కానీ మనకు చూడండి ఇదే ఎక్కువ అనిపిస్తుంది పదార్థమాలనే ఇంకా ప్రభుపాద దీనికి తగ్గించిపోయేది ఏం లేదు ఇది లాస్ట్ అన్నాడు లేకుండా ప్రభుపాద ఇంకొక ఎనిమిది చెప్పుంటే బాగుండే ఏదో పొద్దున నాలుగు నైట్ పడుకున్నప్పుడు నాలుగు చేసుకుని పండుకోవచ్చు అని మనకు ఒక ఫీలింగ్ వస్తాయి కానీ భక్తులంతా చూడండి గోస్వామిలంతా ఎప్పుడు వాడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరిదాస్ హరిదాస్ ఠాకూర్ అంతా అంత నూట తొంభై రెండు మాలలు అంటే మనం ఊహించగలుగుతామా ఇది ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఒకరోజు కొద్దిగా మాల ఎక్కువైతే గొంతు పంచేదు నాలిగ తిప్ తిరుగుదు మళ్ళీ లోపల నాలిగ ఏదో సపరేట్ తిప్పాలనిపిస్తాయి ఏదో అన్ని కష్టాలు ఉంటాయి అట్లా ఇక్కడ మే బాధ ఏమంటే మూన్రెళ్ళతో సొన్నేనో క్షత్రబంధువే పోలేంటే నేను ఆ గోవింద్ అనే చిన్న శబ్దము కేశవ మాధవ గోవింద్ అనేది చాలా చిన్న చిన్న శబ్దాలు కానీ ఒక్కరోజు కూడా నేను పలకలేదే నిజంగా ఆమె చెప్పే చేసి ఉంటుంది కానీ ఆమె గొప్ప స్త్రీ కాబట్టి రామాంజులు వాటితో అట్లా చెప్తుంది ఆమె హమ్ములతోటి చెప్తా ఉంది నాకు హరినామం పట్ల ఆ రుచి రాలేదే ఆ పడిపోయిన రాజు అడవిలు పోయి రాజ బహిష్కారం చేసినారు అడవిలు కూర్చునేసి ఆయన ఒక సాధు చెప్పిన మాటలు వినేసి జపం చేసేసి ఆయన భగవతమ్మ పోయినాడు శత్రుబంధు ఒక సాధు ఒక మాట వినేసి హరినామ జపం చేసుకుని ఆయన శరీరం వదిలేసిన వెంటనే భగవతమ్మ పోయినాడు నేను ఇంతమంది కూర్చొని ఇక్కడ భజన చేస్తున్నారు ఇన్ని ఆచార్యులు ఇన్ని గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి చెప్పినారు హరినామమే కలియుగానికి ఇది హరినామం ఒక ఆశ్రయం తీసుకోవాలి హరినామం ఆశ్రయం తీసుకోవాలి ఇంకా వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు ఇన్ని చెప్పినా కానీ నాకు అది ఎక్కలేదు లోపలికి నాకు అది చేయాలనిపించలేదే నేను ఒకటి మంచిగా ఒకవేళ నేను చేసి ఉంటే నేను కూడా క్షత్రబంధులాగా ఈరోజు పుష్పకమైన ఎక్కేసి నేను భగవంతుని ఒక లోకానికి పోయి ఉంటాను కదా నేను మంచిగా జపం చేయలేదు కాబట్టి కదా ఇంకా ఉండడానికి కుదరక ఈ ఒక వాతావరణం నాకు నచ్చక అన్ని నా మూటలు సర్దుకొని తలపైన వేసుకొని ఏదో ఒక ఊరికి పోదామని బయలుదేరుతున్నాను స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలి మీరే చెప్పండి హరినామం పట్ల నాకు ఆశ రాలేదు ఆ శత్రుబంధుకు వచ్చినట్ట అంత చెడ్డోడు కూడా అంత అజమిడం లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళకైనా ఆశ కలిగింది జపం చేసి భగవద్వం పోవాలని చెప్పేసి నాకు అది రాలేదే హరినామం పట్ల ప్రేమం రాలేదే మిచ్చదన్ని పట్ల నాకు ప్రేమ వచ్చింది హరి యొక్క నామం ఉండింది అన్నిటికి ఉద్ధరం అందరూ ఉద్ధరం చేస్తుంది దాని పట్ల నాకు ప్రేమ కలగలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలి స్వామి నేను ఎక్కడ ఉన్నా కానీ సేమ్ కదా నాలాంటి వాళ్ళు ఇక్కడ ఇటువంటి పవిత్ర చేతులు ఉండడానికి నాకు ఏం అర్హత ఉంది అందుకే నేను బయలుదేరిపోతున్నాను చెప్పేసి ఈ మూండ్రేళితు సొన్నేనో క్షత్రబంధు వేయిపోలే అని చెప్పేసి ఈమె ఈ మాట చెప్తా ఉంది సో ఇక్కడికి మనము ఈరోజు ప్రవచనము ఆపేస్తాము జగద్గురు శిల జ ಶಿಲ ಗುರುದೇವ್ ಕಿ ಜಯ ನಿತಾಯ್ ಗೋರ್ ಪ್ರೇಮನಂದೇ ಹರಿ ಹರಿ ಬೋಲ್ ನಿಲ್ಲಿಸ್ಬಿಡೆ ಓಕೆ